యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మబుద్ధి ప్రసాదజం యత్తత్ సుఖం అగ్రే పూర్వం ప్రథమసన్నిపాతే జ్ఞానవైరాగ్యధ్యానసమాధ్యారంభే అత్యంతాయాసపూర్వకత్వాత్ విషం ఇవ దుఃఖాత్మకం భవతి పరిణామే జ్ఞానవైరాగ్యాది పరిపాగజం సుఖం అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం విద్వద్భి ఆత్మనో బుద్ధి ఆత్మబుద్ధి ఆత్మబుద్ధే ప్రసాదో నైర్మల్యం సరిలవత్ స్వచ్ఛత తతో జాతం ఆత్మబుద్ధిప్రసాదయం ఆత్మవిషయా వా ఆత్మావలంబనా వా బుద్ధి ఆత్మబుద్ధి తత్ప్రసాదప్రకర్షాద్వా జాతం ఇది ఏతత్తస్మాత్ సాత్వికం తత్